తద్వా అస్యైతదతిందా అపహత పాత్మా అభయగుం రూపం ఇప్పుడు మనిషి ఉంటే జగత్తుని తరచి చూసి లేకపోతే అంతరిక్షాన్ని నేను పరిశీలిస్తాను సైంటిస్టులలో ఉంటాను లేకపోతే భూగర్భాన్ని పరిశీలిస్తాను లేకపోతే సముద్ర గర్భంలో ఏముందో పరిశీలిస్తారు అని అన్వేషణ చేస్తూ ఉంటాడు ఇప్పుడే మాధవరావు మాధవరావు గారి కవితలో కూడా అలాంటి మాటలు అన్నారు గ్రహాల గుట్టుని రట్టు చేశాడు చక్కటి పదప్రయోగం అంటే రాకెట్లలోనూ అక్కడికి వెళ్ళి మార్స్ ఇలాగా వేనస్ ఇలాగా మూన్ అలాగా అంటూ ఈ గోళముల యొక్క గుట్టు అంతా కూడా బయటపెట్టి అంతంత పెద్ద అధ్యయనాలు చేస్తూ ఉంటారు అది అలా విద్యావంతులు ఆ విధంగా ఉంటారు సంసారంలో ఎలా ఉంటారంటే వాళ్ళ డబ్బు వాళ్ళ బంధాలు జాయామే జననీమే ఇంకా ఆ శ్లోకం మే మే మే అంటూ జాయామే జననీమే పుత్రామే పుత్రోమే పుత్రికామే మేమే ఇక రకహ రకతి వీడు మేకలు అయితే మేమే అంటూ ఉంటుంది వీడు అలా మేమే అంటూ ఉంటాడు వీడిని కాలం కోహంతి కాలం అనే తోడేలు వీడిని మింగేస్తుంది నేను ఒక పద్యం శ్లోకం ఒకటి అనుకున్నాను సో కాబట్టి అలా ఉంటారు సంసారం సో వాట్ ఎవర్ మన కాబట్టి వీటన్నిటిని ఈ జగత్తునంతని అన్వేషించి దానిని తరచి పరిశీలించి శోధించి మీరు సంపాదించేటువంటి విజ్ఞానం పెద్ద ఎక్కువే ఉండదు ఎందుకంటే జగత్తు అనిత్యం మిథ్య రేపు సత్యం కాదు మీరు ఎంత విజ్ఞానం సంపాదిస్తే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెటీరియాలజీ అంతా స్టడీ చేసి రెండు వేల పదిహేనులో మేఘముల కదలికని గా అర్థం చేసుకున్నారనుకోండి రెండు వేల పదహారు వచ్చేప్పటికి ఆ విజ్ఞానం ఏమవుతుందని రెండు వేల పదహారులో మళ్ళీ మేఘముల యొక్క కదలికను మళ్ళీ వేరే కొత్తగా అర్థం చేయాలి ఆ విజ్ఞానం రెండు వేల పదిహేను విజ్ఞానం వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఈ సైన్స్ కూడా అలాగే మారిపోతూ ఉంటాయి ఇంకైతే రీసెర్చ్ అనేది ఎప్పటికీ కమంది అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి జగత్తు యొక్క అన్వేషణలో ఒక స్కిల్ అది తద్వారా మనం జీవిత మనకి లభిస్తుంది కొంచెం మరి ఫిలసాఫికల్ విషం ఉన్నట్లయితే జగత్తు యొక్క అధ్యయనం ద్వారా కూడా మనం స్వచ్ఛత యొక్క ఒక ఝలక్ మనకి అవగాహన అయ్యే అవకాశం ఉన్నది సో ఆ విషయం అలాంటి పెట్టే ఇంక దేవుడు దేవుడి గురించి మీరు ఏవేవో కల్పనలు పెట్టుకుంటారు అవి ఆ సందర్భంలో ఉపాసన కోసం ఉపయోగపడుతూ ఉంటాయి కూడా బట్ వాస్తవంగా దేవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం అన్నది అది మీరు అనుకుంటున్నంత తేలిదేమీ కాదు దేవుడు ఇలా ఉంటాడని ఉద్యోగం పెట్టేసి ఉచ్చేసి లేకపోతే ఓ బలకీలో ఎక్కించేసి ఊరేగించేసి అలాగే సెటిల్ అయిపోతుంది దేవుడు అంచేత దేవుడి యొక్క అన్వేషణ అలాంటి పెట్టి తన గురించి తాను తెలుసుకోవాల్సిన అవసరం ఇంతేమీ కలదు అందుకోసం చెప్పాను నేను అది సత్యు అది ఆ జగత్తు కాదురా దేవుడు కాదురా నీ గురించి నువ్వు తెలుసుకో కాబట్టి మనం మన జీవితాన్ని శోధించటం అధ్యయనం చేయాలి శోధించటం ఆరంభం చేయాలి సాధారణంగా మనుషులు అలా ఉండరు నేను నా జీవితాన్ని తెలుసుకోవాలి నా జీవితాన్ని పరిశీలించాలి శోధన చేయాలి అని అనుకోరు అంచేతనే ఏ పరివర్తన లేకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు వయస్సులు వస్తూ ఉంటాయి ఒక ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తారు మధ్య వయస్సు అయిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో కూడా అతి వృద్ధాప్యం ఇంకా కదలలేని స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఇంత అయిపోయినా కూడా మనకు అనుభవాలు ఉన్నాయే కదప్ప వాటి నుంచి వివేకము విజ్ఞానము లభించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి కారణం ఏమంటే మనము ఆత్మశోధన చేయం ఎంతసేపు జగత్తు యొక్క శోధన దేవుణ్ణి గురించి శోధన తప్పించి ఆత్మను గురించి శోధన చేయాలి ఇప్పుడు మీ జీవితాన్ని మీరు చూసుకోండి మీకు ఒక అవస్థ జాగ్రత్త అవస్థ అనేది మీ అనుభవంలో ఉంది అవస్థ ఎలా ఉంటుంది సుఖాలు దుఃఖాలు కష్టాలు తర్వాత రాగాలు ద్వేషాలు పుణ్యాలు పాపాలు ఇది మంచి ఇది చేడు మంచి చేడు ఇలా ఉంటుంది చాలా జటిలమైనటువంటి ఒక అవస్థ మనకు అనుభవంలో ఉంటుంది ఈ అవస్థలో అందరికీ గొప్ప అనుభవం ఇప్పుడు సంస్కృతంలో అనుభవం తక్కువ అవ్వచ్చు కానీ సంసారంలో అనుభవం ఎవరికీ తక్కువ కాదు సంసారంలో పెద్ద అందరూ పెద్ద పండితులు అందరికీ పిహెచ్డీలు ఇవ్వచ్చు ఎందుకంటే సంసారంలో అందరూ పండిపోయి ఉన్నారు ఇది ఒక అవస్థ మన స్వరూపం అది కూడా మన మన జీవితంలో ఒక అంశము కదా అది మనందరికీ అనుభవంలో ఉన్నది కోరికలు భయాలు కూడా పెట్టుకుంది ఆదో అవస్థ ఎవేవో కోరికలు ఏవేవో భయాలు అదో అవస్థ ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి వీడు చదువు సరిగ్గా రాదేమో అని ఓ బెంగ తీరా వాడు బాగా చదువుకున్న తర్వాత వీడికి పెళ్ళవదేమో అని ఇంకో బెంగ తీరా పెళ్ళయ్యాక పెళ్ళం వీడు చెప్పిన మాట విన్నదేమో అని ఇంకో బెంగ అది వాడు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం అనుకోండి సరే వాళ్ళు ఏదో కాలక్షేపం చేసుకుంటే వీడికి సంతానం కలగదేమో అని మరో బెంగ తీరా సంతానం కలిగాక వీడు ఆ పిల్లాడు ఎలా ఉంటాడో అని ఇంకో బెంగ ఇలాగా అంతులేని బెంగలు కామనలతో సతమతముతో ఈ సంసారం అనేటువంటి అనుభవంలో మనందరం పిహెచ్డి పట్టాలు పుచ్చుకున్న వాళ్ళమే కదా ఈ అనుభవం మనతో ఉంది అయితే ఇదే కాదు ఇంకో అనుభవం కూడా ఉంది మనతో ఏమిటో తెలిసిన అనుభవము తద్వా అస్య రూపం ఇది వీడి యొక్క రూపం ఎటువంటి రూపం అంటే మన మన మన ముఖమేది మనకి ఇప్పుడు నేను చెప్పిన సంసారం అనే రూపం ఒకటి మనకి అనుభవంలో మన రూపమేగా సంసారం మనకి ఇంకొక రూపము కూడా అనుభవంలో ఉంది అదేమిటంటే అతిచ్ఛంగా కోరికలకు అతీతమైనది కోరికలు ఏమీ ఉండవు అపహత పాపమ పుణ్యపాపములు ఉండవు పుణ్యం ఉండదు పాపం ఉండదు జాగ్రత్త వస్తువులకు వస్తే పుణ్యం ఉంటుంది పాపం ఉంటుంది మీరేదో ఎవడో బిచ్చగాడికి ఏదైనా రెండు వాడు వచ్చి అమ్మాలని కోరితే వాడికి ఏదైనా ఆహారం ఇచ్చారనుకోండి పుణ్యం ఎవరినైనా ఇంటికి వచ్చిన వాడిని అవమానం చేసి పంపించారనుకోండి పాపం మీకే తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి పుణ్యపాపాలు రెండు ఉంటాయి మనకి ఈ సంసారం అనే రూపంలో కానీ ఇంకో రూపంలో పుణ్యము ఉండదు పాపము ఉండదు తర్వాత భయం అనేది అసలే ఉండదు అభయం రూపం ఏమిటా రూపము సుశుక్తి ఎందు గాఢనిద్ర ఎందు మీ మీ రూపము ఆ విధంగా ఉన్నది మీరు అలా ఉన్నారు మరి దీన్ని గమనించాల్సిన అవసరం ఉండాలి జాగ్రత్త అవస్థ ఎందు మీ రూపము ఎడల మీకు ఎంత ఆగ్రహము పట్టుదల ఆసక్తి ఉన్నదే మరి నిద్రావస్థ ఎందు మీ రూపము ఏ విధంగా ఉంది దేని గురించి ఎందుకని మీరు పట్టించుకోరు పోనీ ఇది ఇప్పుడో రెండు నిమిషాలు ఉండేది ఉన్నది ఇది ఎక్కువ కాలం ఉండేది అంటే చూడండి జాగ్రత్త అవస్థ ఎందు మీ రూపము ఎంత గట్టిదో ఎంత దీర్ఘముగా ఉన్నదో సుశుక్తి ఎందులో మీ రూపము ఇప్పుడు చెప్పిన ఈ రూపం కూడా అంతే విశాలముగా అంతే దీర్ఘముగా ఉన్నది అంతే గాఢముగా ఉన్నది హౌ కెన్ యూ జాగ్రత్త అవస్థ ఎందులో రూపమే ప్రధానము ప్రముఖము ఈ సుశుక్తి ఎందులో రూపం పెద్ద ఇంపార్టెంట్ కాదని హౌ కెన్ యూ దర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈక్వల్లీ స్ట్రాంగ్ అంచేత ఆ రూపాన్ని ఈ మంత్రము ప్రజెంట్ చేస్తోంది భాష్యం తదే తద్వై అస్య రూపం సో ఈ మంత్రంలో ఏముంది తత్ వై అస్య రూపం అని తత్ అది వై నిశ్చయముగా అస్య వీని యొక్క ఈ జీవుని యొక్క రూపము ఏమిటా రూపము అంటే ఎస్ సర్వాత్మభావ సోస్య పరమోలోక ఇత్యుక్త గణచన ఇరవయో మంత్రంలో సర్వాత్మభావం అనే ఒక ఒక విలక్షణమైన రూపాన్ని చెప్పారు జాగ్రత్త అవస్థలో ఈ దేహము నేను ఈ ఇల్లు నాది ఈ భార్య నా భార్య నా కొడుకు నా భర్త నా ఇల్లు నా వాకిలి నా కెరియరు నా జీవితము నా బ్రతుకు నా పుణ్యం నా పాపం అంటూ వీడు ఒక రూపాన్ని కలిగి ఉన్నాడు చాలా పరిచ్ఛిన్నమైన రూపం అది అజ్ఞాన కల్పితమని చెప్తూ వీడి యొక్క యథార్థ స్వరూపము సర్వాత్మభావమే అనే విషయాన్ని మనం విస్తారంగా గడిచిన మంత్రంలో చూసి ఉన్నాము ఆ రూపము సర్వాత్మభావం అనే ఆ రూపముని చూసారా అది ఎటువంటి రూపమో తెలుసా తత్ అతి ఛంద అతి ఛందమిత్యర్థ రూపపరత్వాత్ ఆ రూపము ఆ సర్వాత్మభావం అనే రూపము అది మీ రూపమే అది అతి అని దానికి విశేషం కుర్చీలో కూర్చోవచ్చు వేస్తే ఇప్పుడు రూపం నిత్య నపుంసకలింగం కాబట్టి దానికి విశేషణం కూడా నపుంసకలింగంలో ఉంటే బాగుంటుంది పుణ్యం ఏంటంటే కాబట్టి అతిచ్ఛంద అనే వైదిక ప్రయోగాన్ని అతిచ్ఛందం అని పెట్టుకోండి ఎందుకంటే రూపపరత్వ అది రూపానికి విశేషణం అది రూపపరము అంటే రూపానికి విశేషణం అది కాబట్టి అతి ఛందాన్నదాన్ని అతి ఛందం ఓకే అంటే ఛందమును అతిక్రమించింది ఛందస్సును అతిక్రమించింది సకారాంత శబ్దం అది సమాసంలో అకారాంతం కింద మారింది అసలు ఛందస్సు అంటే ఏమిటి ఛంద కామ ఛంద అంటే కామ కోరిక కామ అంటే కోరిక స్వచ్ఛందంగా వెళ్ళాడు అంటారు స్వచ్ఛందంగా అంటే అర్థం ఏంటి తన తన ఇచ్చ చేతనే వెళ్ళాడు ఎవళ్ళు పుష్ చేసింది కాదు వాడి ఇచ్చ చేతనే వాడు దాంట్లో పడ్డాడు వెళ్ళి స్వచ్ఛందంగా స్వచ్ఛంద మరణము అది భీష్మ పితామహుడికి తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించాడు అని కాబట్టి స్వచ్ఛంద అంటే అర్థం ఏంటి తన ఇచ్చ ఇచ్చ అంటే కామ కాబట్టి ఛంద అంటే కామ ఇప్పుడు అతి ఛందం అంటే ఏమిటి అతిగత ఛంద యస్మాద్ తదతి ఛందం రూపం అది ఏ రూపము నుండైతే కామన అనేది తొలగిపోయినదో దూరము పెట్టబడినదో అంటే ఆ రూపమునందు కోరిక అనేది ఉండదు ఇప్పుడు చూడండి వేదాంతంలో కామన భయము ఈ రెండింటినీ విశ్లేషణ చేస్తూ ఉంటారు రెండు నిరంతరము వాటి చుట్టూ మన చర్చ శోధనంతా సాగుతూ ఉంటుంది ఇప్పుడు కామన అంటే నాకు కాఫీ తాగాలని ఉంది అది కామన్ అవునా కాదు అది కామనే కాదని నేను అన్ను కానీ వేదాంతంలో చర్చించేటువంటి కామన్ అన్నది అటువంటి స్కిల్లీగా ఉండదు అలాగే భయము భయం అంటే నాకు బస్సు తప్పిపోతుందేమో అని భయం వేస్తోంది రైలు తప్పిపోతుందేమో అని భయం వేస్తోంది అలాంటి అల్పమైన విషయాల గురించి ఇక్కడ చర్చించడం అవి ఏవో ప్రాక్టికల్గా అవి ఏవో ఉంటాయి ఇక్కడ ఏది చర్చిస్తారంటే కామన అంటే ఏమిటి మనిషి ప్రతివాడికి డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడికి అధికారం ఉన్నవాడికి లేనివాడికి చదువుకున్నవాడికి చదువుకోని వాడికి ఉపాసకుడుకు ఏ ఉపాసన లేనివాడికి కర్మికి ఏ కర్మికి లేనివాడికి అన్ని విధములైన మనుష్యులకు కూడా వాళ్ళు ఏ ఏ అవస్థలలో ఎటువంటి స్థితిగతులలో ఉన్నప్పటికీ ప్రతి వాళ్ళకి హృదయంలో ఒక వెలితి ఒక లోటు అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ లోటు కారణంగా ఇది ఇలా ఉంటే బాగుండును అది అలా ఉంటే బాగుండును అనుకుంటూ ఉంటాం మీకు ఆ లోటు అనుభవానికి రాని స్థితికి మీరు చేరుకోగలరా నిద్రలో అయితే మీకు ఏ లోటు అనుభవానికి రాదు ఇప్పుడు గుడిసెలో నిద్రపోతున్నారు ఒక ఒక ఒక పర్సన్ గుడిసెలో నిద్రపోతున్నారు ఈ గుడిసే దిక్కుమాల గుడిసే ఎండ కాస్తే ఎండ లోపలే ఉంటుంది వర్షం కురిస్తే వర్షం లోపలే ఉంటుంది ఏమిటో నా బతికి అయిపోయింది గుడిసెలో పడున్నాను నేను అని దుఃఖించే సందర్భం ఉంటుంది కానీ నిద్రపోయిన తర్వాత అది ఉండదు కాబట్టి ఆ వెలికి అన్నది మనకి ఎప్పుడూ అనుభవానికి వస్తూ ఉంటుంది వెలితి అన్నది కొంతమంది ఎలా ఉంటారో చెప్పుకుంటారా అంటే మీరు ఆలోచించండి మనుష్య స్వభావాన్ని పరిశీలించటము పరిశీలించడం అంటే గా పరిశీలించకూడదు జడ్జిమెంటల్ గా పరిశీలించకూడదు మానవ స్వభావాన్ని తెలుసుకునేటువంటి ఒక ఫిలసాఫికల్ విషయంతో పరిశీలించడం మనుషులు ఎలా ఉంటారో తెలిసిన నిద్ర లేస్తారు ఇల్లు వాకిలే అన్ని పెట్టుకున్నారు ఒక సెటప్ పెట్టుకున్నారు ఏమీ లోపలేదు అంతా బాగానే ఉంది కాఫీ తాగుతారు బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఏదో దేవుడికి ఏదో పూజ ఏదో చేసేస్తారు అది చెబితే ఏమవుతుందో అని ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీలో అది కూడా ఫినిష్ చేస్తారు చేసి ఇప్పుడు ఫ్రీ అవుతారు ఫ్రీ అయ్యి చుట్టూ చూస్తారు ఏమిటి ఇక్కడ కొంత ప్లాస్టరింగ్ చేస్తే బాగుండేమో ఈ ఫ్యాన్ సరిగ్గా తీసి తిరగట్లేదు తీసేసి ఇంకో కొత్త ఫ్యాన్ పెడితే ఎలా ఉంటుంది ఆ టెలిఫోన్ అది పాపం అయిపోయి కొత్తది పెడితే ఎలా ఉంటుంది అని ఎప్పటికీ ఏదో లేని దానిని వెతికి పట్టుకుని దాన్ని సవరిద్దామని చూస్తాడు తప్ప ఆ వెలితిని ప్రకటించుకుంటూ వెలితిని పైకి తెచ్చుకుంటూ బతుకుతాడు తప్ప తన ముందున్న పూర్ణత్వాన్ని గుర్తించే ప్రయత్నం ఎప్పుడైనా మనిషి చేస్తాడా ఈ వెలితి పై లెవెల్ పై సర్ఫేస్ దాని కింద ఏముంది పూర్ణత్వం ఉంది ఎంతసేపు ఈ వెలితే మీకు ఒకటి చెప్తా ఒకడు ఉన్నాడు గుడిసెలో ఉన్నాడో లేకపోతే ఫ్లాట్లో ఉన్నాడో లేకపోతే స్వంతింట్లో ఇంట్లో ఉన్నాడో ఎక్కడో ఒకడు ఉన్నాడు ఉన్నాడు ఉన్న చోట ఉన్నాడు వాడికి తను ఉన్న చోట్లో ఏదో లోటు ఉంది ఇక్కడ ఏదో తక్కువైంది ఇక్కడ ఇంకోటి ఉంటే బాగుండును అని అనిపించదు సపోజ్ వాడి టేబుల్ మీద సమ్ ఫుడ్ ఉంటుంది వాడే పెట్టుకుంటాడో ఎవరో తీసుకొచ్చి పెడతారో లేకపోతే కట్టుకున్న భార్య వండి వడ్డిస్తుందో ఏదో సమ్ ఫుడ్ టేబుల్ మీద ఉంటుంది ఈ ఫుడ్ ఇలా కాకుండా ఇంకో విధంగా ఉంటే బాగుండును అని అనిపించదు ఏదో వెదర్ ఉంటుంది వెదర్ గురించి కంప్లైంట్ ఉండదు ఏదో సొసైటీ ఏదో దిశలో పోతూ ఉంటుంది ఆ సొసైటీ గురించి కంప్లైంట్ ఉండదు వాడిని ఏమన్నారంటారు వాడికి ఏం పేరు పెడతారు మీరు జీవన్ముక్త అని పేరు పెట్టారా అక్కర్లేదా అదే జీవన్ముక్తి వాడికి వెళితే అనుభవానికి రాదు నేను మహాత్ముడితోటి ఆయన లెక్చర్ చెప్తుంటే నేను వెళ్ళాను నన్ను ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు ఎందుకంటే నేను వేదాంతం ఉద్ధరించానని జనానికి అభిప్రాయం ఉంది ఆయన కూడా నన్ను బాగా ఎదుగును అయ్యా మీరు అక్కడ ఎలా వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోండి వీఐపీ సీట్లో కూర్చోండి అని నన్ను తీసుకెళ్ళి వీఐపీ సీట్లో కూర్చోబెట్టారు నన్ను వీఐపీ సీట్లో కూర్చోబెట్టలేదు అని కోపపడ్డ వాళ్ళు నలుగురు ఐదుగురు ఇంకా ఉన్నదే ఉన్నారు ప్రయత్నాలు చేస్తున్నారు నన్ను మాత్రం తీసుకెళ్ళి మొట్టమొదటి అది సోఫా అది మిగతా చేతిలో అది సోఫా నన్ను దాంట్లో పోలేదు సార్ నేను ఆ సోఫాలో పోలబడ్డాను నేను సోఫా కావాలను అంకొలు సోఫా కొడు వడ పోలో దేశం పోలో వడ ఆయన ఉపన్యాసం చెప్పాక నేను ఉపన్యాసం వినాలి నేను చాలా సంతోషం చేసారు but very well attended is big hall సఫర చాలా మంచిది ఆయన ఏదో ఏదో ఆ విషయం గురించి చెప్పాక వాడు వినాలి నేను I would be very happy about I was very sense of oh Canadian express my store gram my stall and నేను అంకొలు ఆ మహాత్మా మాతోట అన్నారు చూడండి there are many empty chairs did you notice it అని అడిగాను నేను ఐ డి నాట్ నోటీస్ అండి I notice that many people attend no no there are empty chairs they should have been filled up psychology half full half empty అనే సైకాలజీ <clears throat> కాబట్టి మనిషి తనలో ఒక వెలికిని ఎప్పుడూ అనుభవిస్తాం ఉన్నవాడు డబ్బు డబ్బు లేని వాడికి డబ్బు లేదని లేనిచ్చి డబ్బు ఉన్నవాడికి చాలదని లేనిచ్చి అధికారం లేని వాడికి అధికారం లేదని వెలితి ఉన్నవాడికి ఇంకా ఎక్కువ అధికారం పెద్ద పొజిషన్ కావాలని వెళితే పండితుడు తన పాండిత్యం తక్కువని వెళితే ఇంకొక పండితుడిని చూస్తే వీడికి వెళ్ళి కలుగుతుంది ప్రతివాడు కూడా ఒక లోటు భావనతో ఉంటాడు దాని పేరే ఛంద కామ ముందు వెళ్ళిట్ అనేది ఒకటి మీకు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది దాని నుంచి అనేక కోరికలు మనిషి ఇలా బతుకుతాం ఒక జీవిత కాలం ఇలా బతుకుతాడు దానికి కామ అది సర్వాత్మ భావంలో ఉన్నప్పుడు ఉండదు లేదా సుశుక్తి ఎందు అది ఉండదు ఒకటి తర్వాత భార్య మనిషికి భయపడుతూ బతుకుతాడు అది వస్తాను దానికి అన్య అసౌ శాంత ఛందశబ్ద గాయత్ర్యాది ఛందో వాచి అది ఇక్కడ ఛంద అంటే కామ అని అర్థం చెప్పారు అతిగత ఛంద స్వామి రూపాత్ అత్యన్నం రూపం అయితే ఈ ఛంద ఇది అకారాంత శబ్దం పైన కామహ అనే అర్థం ఉన్న శబ్దము అది అకారాంత శబ్దం ఇంకో శబ్దం ఉన్నది ఏమిటి గాయత్రి ఛందస్సు పంతి ఛందస్సు అంటే ఈ ఛందస్సుకి సంబంధించిన శబ్దం ఇంకోటి ఉంది అది వేరే అంటున్నారు అది వేరేనండి అది వేరే అది సకారాంత శబ్దం సో దానికి గాయత్రి మొదలైనటువంటి ఛందస్సుల్ని చెప్పే శబ్దం అది అది వేరు ఓకే అన్య అసలు ఇది ఛందస్సమే సకారాంత శబ్దము కాదు ఇది ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఛందస్సమే సకారాంత శబ్దం కాదు ఇది వేరే ఇది ఆ ఛందస్సమే సకారాంత శబ్దము గాయత్రి మొదలైన ఛందస్సులు చెప్తుంది అది ఇది ఒకటని మీరు అనుకోండి ఈ ఛంద ఇది ఛంద శబ్దం అది ఛందస్ శబ్దం ఈ ఛంద శబ్దానికి కామన అని అర్థం అయంతు కామవచన అత స్వరాంత ఈ శబ్దము ఇది కామ అనే కోరికన చెప్పే శబ్దం కామవచన అంటే కోరికను చెప్తుంది ఇది ఏ అంతము ఛందస్సు అనే శబ్దం సకారాంతం ఇది స్వరాంతం స్వరం అంటే అచ్చు ఇది అచ్చు అంతమందు గల శబ్దం అచ్చంటే అకారం అండి కాబట్టి ఇదేమిటి అనండి ఒకసారి అకారాంతం పుంలింగ ఛంద శబ్ద ఓరిక ఛంద ఛందౌ ఛందా రామ రామ సరిపడిందా ఇంకొకసారి సకారాంత నపుంసకలింగ ఛందశబ్ద ఛందస్సు ఛంద ఛందసి ఛందాంసి అది శబ్దం ఆ శబ్దం వేరు ఈ శబ్దం ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు భాష్యకారులు రాసి పెట్టారు ఆ విధంగా ఓకే అక్కడ ఛందో అన్నప్పుడు ఛందస్సు నుంచి ఛందో వస్తుంది ఛందస్సు శబ్దము అదే ఛందస్సు అంటే వేదమే మంత్రం కదా అదే వేదం ఛందశబ్దం పూర్తిగా ఎలా ఉంటుంది ఛందహ ఛందసి ఛందాంసి మళ్ళీ ద్వితీయ విభక్తి కూడా ఛందహ ఛందసి ఛందాంసి ఛందస అది నపుంసకలింగం అని అన్నాం కదా నపుంసకలింగం అనే అన్నామా సో ఛందస ఛందోభ్యాం ఛందోభి ఓకారం అది నపుంసకలింగం లైక్ మనహ మనసి మనాంసి అన్నట్టుగా ఇది ఛంద ఛందౌ ఛంద రామ రామో రామ ఓకే ఇది వెరీ నైస్ కాబట్టి అయితే ఇంకో ఇంకో సమస్య తథాపి అతి ఛంద ఇది పాఠ స్వాధ్యాయ ధర్మో ద్రష్టవ్య అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే సకారాంత నపుంసకలింగ శబ్దము ఛంద శబ్దాన్ని బహువ్రీహిలో పెట్టినట్లయితే అతి ఛందా అని ఉంటుంది రూపం ఏమండి లైక్ వేధ వేధాహ వేధసం వేధస అలా ఉంటుంది కానీ అకారాంత శబ్దాన్ని బహువ్రీహిలో పెట్టినప్పుడు అది దీర్ఘం ఉండదు అతి ఛందం అని ఉండాలి అతి ఛంద శబ్దము జ్ఞానం జ్ఞాని జ్ఞానాన్ని అతి ఛందం అని ఉండాలి అలా కాకుండా అతి ఛంద అని దీర్ఘం ఉంది ఆ దీర్ఘాన్ని చూస్తే ఇది సకారాంత శబ్దమేమో అనే డౌట్ వచ్చి ఇట్లా ఉంది పైగాను మరి ఇలా ఎందుకుందండి ఇది అకారాంత శబ్దం అయితే అది ఛందం ఉండాల్సింది పోయి అది ఛంద ఇలా ఎందుకుంది అని మీకు ఏదైనా డౌట్ రావచ్చు ఇది వైదిక ప్రయోగం అని మీరు తెలుసుకోండి స్వాధ్యాయ ధర్మ అంటే వేదాన్ని అధ్యయనం చేసేప్పుడు ఆ విధంగానే దాన్ని అధ్యయనం చేస్తారు వైదిక ప్రయోగము అంటే అదే అది వాళ్ళని రూల్స్ని అది అనుసరించదు అని తెలుసుకోవాలి ద్రష్టవ్య అలా చూసుకోవాలి ఈ చంద్ర శబ్దం మీద ఆయన ఎంత హడావిడి చేస్తారు అస్థిత్యలోకే కామవచన ప్రయుక్త ఛంద శబ్ద కామశబ్ద ఛంద శబ్ద కాదు లోకంలో లోకంలో అంటే వ్యాకరణంలో భాషలో శబ్దం ఉన్నది దానికి దానికి ఏ అర్థంలో వాడతారు దాన్ని ఏ అర్థాన్ని చెప్పడానికి వాడతారు కామ వచన ప్రయుక్త కోరిక అనే అర్థాన్ని చెప్పడానికి ఆ శబ్దాన్ని వాడతారు ఎలాగో తెలుసిన స్వచ్ఛంద అంటే తన యొక్క ఇచ్చ పరచ్ఛంద ఇతరుని యొక్క ఇచ్చ వీడు ఎందుకు వెళ్తున్నాడంటే స్వచ్ఛందంగా వెళ్తున్నాడు మరొకడు ఎందుకు వెళ్తున్నాడంటే పరచ్ఛందం చేత వెళ్తున్నాడు అని ప్రయోజనం కలదు అత అతిచ్ఛందం ఏవం ఉపనేయం కాబట్టి ఇక్కడ అతిచ్ఛంద అనే ఆ వైదిక ప్రయోగమును అతిచ్ఛందం అనే విధంగా మీరు మార్చుకోండి దాని అలా అడ్జస్ట్ చేసుకోండి ఓకే మరి ఇందుకే అర్థం ఏమిటి కామవర్జితం ఏతద్రూపం ఇత్యస్మిన్నర్థే కామనలు లేనిది ఈ రూపము ఈ సర్వాత్మభావ రూపం ఏది కలదో ఇది కామనలు లేనిది అని మీరు తెలుసుకోండి దీని నుంచి ఒక సందేశం వస్తుంది మీరు గమనించారు లేదో ఒక సందేశం వస్తుంది ఆ సందేశం ఏంటంటే మీరు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని సరౌండింగ్స్ ఎడల ఒక లోటు భావనను అలవాటుగా లోటు భావనను ప్రక్కన పెట్టండి మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి ఇదేమిటి ఒకే కూర వేశారు రెండు కూరలు ఉంటే బాగున్నాయి అను లేకపోతే స్వీట్ లేదేమిటండి అను లేకపోతే దీంట్లో ఉప్పు తక్కువైందండి అను ఏదో ఒక లోటు దాని మీద మీరు ఆరోపించడం మీరేదో ఇంట్లో ఉంటారు ఆ ఇల్లు టూ బెడ్రూమ్ హౌస్ అదే టూ బెడ్రూమ్ హౌస్ ఏమిటండి అన్న మా మిత్రులందరూ four bedroom five bedroom houses లో ఉంటున్నారు అను మా ఇల్లు చిన్నదైపోయిందనో ఇలా మీరు అనుకోకండి మీరుంటున్న ఇల్లుని మీరు సంతోషంగా స్వీకరించండి దానికి ఏదో లోటు ఉందని అనుకోద్దు కాదండి దాన్ని ఇది చేయాలంటే దాన్ని ఏమి చేయక్కర్లేదండి మీరు మీ అంతఃకరణని కొంత మార్పు చేయాలి తప్ప ఇల్లు ఏమి చేయక్కర్లేదు కాదని నెత్తి మీద నీళ్లు కూడా సరే అలాంటి ఏదైనా ఉంటే చేసుకోవట్లేదు ఏం చేయడం లేదు కానీ లోపల ఉండే వెలితిని కవర్ చేయడం కోసం ఇంటికి రిపేర్లు పెట్టుకోవడం లోపల ఉండే వెలితిని కవర్ చేయడం కోసం ఇంటిలో సామాన్లు తీసుకొచ్చి పెడుతూ ఉండడం కన్సూమర్ కల్చర్ అంటే అలా ఉంటుంది కన్సూమర్ కల్చర్లో అవసరమైనది ఏది కొనక్కర్లేదు ఏది అవసరం ఉండదు కావాలంటే ఈ విమానంలో వెళ్తుంటే అమెరికాలో స్కై మాల్ అనే పుస్తకం ఒకటి పెడతాడు ఇంతలో పుస్తకం క్యాటలాగ్ పెడతాడు దాని మీద ఏమన్నా వస్తాడంటే this is a free book you can take it with you అని పెద్ద ఎందుకంటే మనం అలా తెచ్చేసి లెక్క వస్తాం అక్కడ ఒక వాళ్ళు పెడితే అది సంచిలో పెట్టుకోవడం అక్కడ పుస్తకం పెడితే అది సంచిలో పెట్టుకో అలా చేయరు పెద్దలు అలా చేయరు కాబట్టి మనం అక్కడే వదిలేసి చక్క వస్తాం అది మంది కాదు కనుక అలాంటి సమస్యని ఓవర్కమ్ చేయడం కోసం మీరు మీతో పట్టుకెళ్ళొచ్చు అని నేను రెండు మూడు పర్యాయాలు కొత్త కొత్త ఎడిషన్స్ వస్తూ ఉంటాయి కనుక ఏమైనా మార్పులు చేతులు ఉంటాయి రెండు మూడు పర్యాయాలు ప్రతి పేజీ ప్రతి ఐటమ్ నేను పరిశీలించాను దాంట్లో ఒక పేజీకి రెండు మూడు ఐటమ్స్ ఫోటోగ్రాఫ్స్ ఖరీదు అన్నీ ఉంటాయి ఒక five hundred items three hundred items దాంట్లో ప్రింట్ అయి ఉంటాయి వాటిలో ఏ ఒక్కటి ఉపయోగపడేది లేదు ఏ ఒక్కటి ఉపయోగపడేది లేదు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపయోగపడదు ఇప్పుడు బాత్రూమ్కి స్నానం చేసేదానికి కర్టెన్ ఉంటుంది అనుకోండి కర్టెన్ స్ట్రైట్ లైన్ ఉంటుంది కదా ఇలా వంకరగా ఉంటే నీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది అనే ఒక కర్టెన్ ఉంటుంది ఎందుకు ఎక్కువ స్పేస్ అక్కడ నిద్రపోతావా ఏమన్నా ఎన్నో స్పేస్ ఇలాగ ప్రతిదీ ఇంతే మీరు మామూలుగా ఒంటింట్లో తొడుక్కుందుకు ఈ చెప్పులు బాగుంటాయి అని అదో ఫోటో ఎందుకు మనం ఒంటింట్లో చెప్పులు తొడుక్కునే తొడుక్కోము అంటే కన్స్యూమర్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చొక్కాలు ఉన్నాయనుకోండి మనకు అన్ని రకాల చొక్కాలు ఉన్నాయి కానీ ఈ రకం చొక్కా లేదు అని అది కోరుకునేసుకోండి ఆ రకం చొక్కా ఎందుకు ఉండడం చొక్కా ఉండాలి తప్ప ఆ రకమే ఉండాలనేటువంటి పట్టుదల అలాగే చేయాలి నగలు ఇవన్నీ ఉన్నాయి ఈ నగ అని దాన్ని కొనుక్కు తెచ్చుకోవాలి వీళ్ళు ఈ వీళ్ళు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే దానికి హ్యూమన్ సైకాలజీని వాళ్ళు చూసుకుంటారు Indian mind is a religious mind కాబట్టి ఆషాఢం సేల్స్ ఆషాఢానికి సేల్స్ కి సంబంధం ఉంది మీకు చీరలు కావాలంటే అవసరమైతే కొనుక్కోవాలి లేకపోతే మానేయాలి కానీ ఆషాఢం కాబట్టి కొనుక్కుంటారా అలా ఉంటుందా ఎక్కడైనా ఉంటుంది అంటే మనిషి మనస్సులో ఒక వెలుతు అక్షయ తృతీయ అని ఇది తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చింది ఆ గాడుకు అక్షయ తృతీయ ఆనాడు మనం తప్పనిసరిగా బంగారం కొనుక్కోవాలి ఎంతో గొప్ప కొనుక్కోవాలి అని పెడితే దాంతో అక్షయ తృతీయ నాడు అంతకు ముందు రోజునే ఆ వారంలో బోర్డు అంత సేల్స్ ఉంటాయి ఆభరణాల సేల్స్ ముఖ్యంగా పేదవాళ్ళు కూడా ఏదో చెవులతోనో ఏదో ఒక కొనుక్కు తెచ్చుకుంటారు తెలుపు తెలుసుకుని అక్షయ తృతీయ నాడు పొద్దున్నే అక్కడ సింహాసనంలో పెట్టి చిన్న పూజ చేస్తారు ఈ అక్షయ తృతీయ శుక్రవారం అయితే ఇంకా పట్ట పద్దాలు ఉండవు జనాలు ఈ రకంగా మన లోపల ఒక వెలితి నింపుకుని మనం బతుకుతున్నాం ఏదో ఒక వెలితి చదువుకున్న వాళ్ళ వెలితి ఇంకోలా ఉంటుంది ఇప్పుడు కాళిదాసు ఆయన మూడే నాటకాలు రాశారు రెండు నాటకాలు చదివాలని మూడో నాటకం ఇంకా చదవలేదు పదవ వెలిటి వారికి ఏదో ఒక వెలిటి ఈ వెలిటి నువ్వు పరిశీలించాలి అర్థం చేసుకోవాలి అవసరమైన వస్తువు కొనుక్కోవడం తప్పు కాదు కానీ ఈ వెలిటి కారణంగా పర్చేజెస్ చేయటం అన్నది it comes and the category consumerism it is very bad ఈ వెలిటి ఉన్న రూపము నీకు అనుభవంలో ఉన్నది ఈ వెలితి లేని రూపము కూడా నీ ఎందుకు గలదు అదే నిద్రలో ఎలాగూ లేదు కానీ నిద్రలో వెలితి లేని రూపం ఏది కలదో దాన్ని జాగ్రత్త అవస్థలో నువ్వు చూసి చేసుకోగలిగితే అదే జీవన్ముక్తి ఎంత సరళంగా ఉందో చూడండి జీవన్ముక్తికి ఇంత సరళమైన అంటే ఇంత ప్రాక్టికల్ చెప్పేవాడు సరళంగా చెప్పచ్చు తెలుసుకునేవాడు సరళంగా తెలుసుకోవచ్చు అనుభవానికి రావటంలో కొంత ఇబ్బంది ఉంటే ఉండొచ్చు తప్ప ఇంత చెప్పడం కానీ తెలుసుకోవడం కానీ ఏమీ కష్టం లేదు ఇంత సింపుల్గా ఉంటుంది దాంతో జనానికి దీని మీద ఇంట్రెస్ట్ అలా కాకుండా ఆ దేవి యొక్క సాక్షాత్కారం అయితే నీకు మోక్షం వస్తుంది ఆ దేవిని నీవు స్వాధిష్టాన రకంలో పూజించాలి ఎలా పూజించాలి జ్వాలాయే నమ శ్రీయై నమ కాంత్యై నమ పుష్యై నమ ఆ తర్వాత అనాహంలో పూజించాలి శ్రీయై నమ చిన్న మస్తకాయే నమ ఉద్ధృత మహిషాసురాయే నమ స్పృష్ట చరాచర జగత్ స్పృష్ట చరాచరాయే నమ అని ఇక్కడ పూజ తర్వాత విశుద్ధిలో పూజించాలి అని అలా చెప్పి సహస్రాలలో పూజించాలి అక్కడ వచ్చేవాళ్ళకి ఇంకా వాయిస్ చేసి ఇంకా ఎక్కువ ఉండాలని చేసేది ఇది మీరు చేసినట్లయితే మీకు మోక్షం దీనికి జనాలు మీకేమర్థమైంది ఇప్పుడు నేను చెప్పినట్లు ఎవరికైనా ఏమైనా ఏమైనా అర్థం మీకందరికీ తెలుస్తుంది అనుకోండి లోకంలో ఈ వినేవాడికి ఏమైనా తెలుస్తుందా దాంట్లో ఇలాగ దాన్ని జటిలం చేసి దాని చుట్టూ ఒక ఒక సూపర్ ఇంపోజిషన్స్ అన్ని దాన్ని ఎత్తి పెట్టి దాన్ని ఒక జటిలమైన విషయంగా తయారు చేసి మీరు అందజేస్తే people are ready to take it దీన్ని how many people will be ready to take it so మానవుల యొక్క మస్తిష్కం అలా ఉంది ఐ నాట్ కంప్లైంట్ మీకు మానవుని మనస్సు ఎలా ఉంటుందో చెప్తున్నాను కాబట్టి నేను మనం చేసేది ఏమిటంటే ఉన్న ఉన్నదాన్ని ఇది ఏదో ఉంటుంది చుట్టూ ఉండేది ఏదో ఉంటుంది ఏది ఉన్నా దీంట్లో ఈ లోపు ఉంది అని అనిపించడానికి అవకాశం ఇప్పుడు మీరు కోటి రూపాయలు పెట్టి ఒక ప్యాలెస్ కట్టి దాంట్లో ఉన్నారనుకోండి మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు తెలుసా సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే ఏదో లోటు ఉంటుంది ఏమిటా ఈ పెయింట్ ఎలా ఉంది అదే ఈ బ్రహ్మం పెయింట్ కూడా వేసుకోలేదు వీళ్ళు నేను ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉంటాను నాకు ఎప్పుడు పెయింట్ కనపడలేదు అసలు ఇప్పుడు దృష్టాంతం కోసం నేను పెయింట్ చెప్పాను తప్ప నాకు అసలు పెయింట్ గురించి ఆలోచన రానే లేదు ఇక్కడి నుంచి నెత్తిమే నీళ్లు పడతాను కానీ కూర్చుంటాం దాని లేకపోతే తుడి చేసుకుంటాం కొంచెం పొడి పెట్టి తుడి చేసుకుంటాం అది పెద్ద ఎప్పుడు కూడా లోటు భావన ఫీల్ అవ్వకుండా మీరు ఒక ప్రసాదంలో ఉండండి ఒక గుడిసెలో ఉండండి లేకపోతే ఒక మిడిల్ క్లాస్ దాంట్లో ఉండండి లోటు అనే భావన లేకుండా ఉండగలరా అదే అది చంద అపహత పాత్మ ఇప్పుడు అపహత పాత్మ ఇది కరెక్ట్ గా వచ్చింది అంటే ఏంటి రూపం నపూసుకునే శబ్దం ఇది అకారాంతరం జ్ఞానం జ్ఞానం పాత్మ పాత్మని పాత్మాని కర్మ కర్మని కర్మాని పాప అంటే అర్థం ఏంటి పాపం వేరు పాప నేను చాలాసార్లు చెప్తూ ఉంటాయి మాట ఎందుకంటే అలా రాస్తున్నారు పాపశబ్దేనా ధర్మాధర్మం ఉచ్యేదే అనే పదానికి అర్థం ధర్మం కావచ్చు అధర్మం రెండు కూడా పాప శబ్దానికి అర్థమే ఏమన్నా అలా మీరు అర్థం చెప్తున్నారా లేకపోతే అలాగంటే ఏమన్నా ప్రమాణం ఉన్నదా ఉంది పాత్మభి సంసృజ్యతే పాత్మనో విజహాతి ఈ బృహదాత్మికంలోనే ఇంకో ప్రకరణంలో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తూ ఈ ఆత్మస్వరూపము అజ్ఞానము చేత పాత్మలతో కలిసిపోతుంది అని చెప్పారు కేవలం అజ్ఞానము చేతనే పుణ్య పాత్మలతో కలుస్తోంది కలిసి పాపములు కల జీవుడు అవుతుంది అని చెప్పారు అనుకోండి అప్పుడు పాపం అంటే అర్థం ఏంటవుతుంది పుణ్య పాపాలు రెండు అవుతాయి ఎందుకంటే ప్రతివాడికి పుణ్యం పాపం రెండు ఉంటాయి ఇప్పుడు శుద్ధమైన ఆత్మ పాపములతో సంయోగాన్ని పొంది జీవుడవుతోంది అని వాక్యం ఉందండి దీంట్లో పాపములతో అని బహువచనం తృతీయ బహువచనం దానికి అర్థం ఏం చెప్తారు మీరు పుణ్య పాపములతో పాప్ పాప్మనోవిజహాతి అంటే ఈ జీవన్ముక్తుడు పాప్మలను విడిచిపెట్టేస్తారు అంటే అర్థం ఏం చెప్తారు పాపమును ఒక్కదాన్ని విడిచిపెట్టడు పుణ్యాన్ని పాపాన్ని కాబట్టి ఆ ప్రయోగాలని బట్టి పాపశబ్దములకు ధర్మాధర్మములు రెండు అర్థమే అని మనకు స్పష్టమవుతుంది ఇప్పుడు ఈ రూపము అంటే భావము అనే రూపము లేదా మీరు దాన్ని కంపేర్ చేసుకోవచ్చు దీంతో సుశుద్ధి ఎందుకంటే ఇహలోకము జాగ్రత్త పరలోకము స్వప్నం సర్వాత్మభావము సుశుద్ధి అవి కంపారిజన్ ఓకే మీరు అలా చూసుకుంటే ఈ సర్వాత్మభావం అనే రూపం ఏది కలదో దీంట్లో పుణ్యము ఉండదు పాపము అపహత పాత్మ ధర్మాధర్మ వర్జితం ఇప్పుడు కర్త అనుకోండి ధర్మం ఉంటుంది అధర్మం కర్త కాడనుకోండి అంటే కర్తృత్వాభిమానము లేదనుకోండి ధర్మాధర్మములు రెండింటికే అతీతంగా ఉంటాడు మనకు కష్టం ఎక్కడ వస్తుందంటే మనందరికీ పుణ్యం కాదు కానీ పాపం అక్కర్లేదు అది ఎలా పుడుతుంది పుణ్యంతో పాటుగా పాపం కూడా వస్తుంది ఇప్పుడు అమెరికా విమానం ఎక్కి వెళ్ళారనుకోండి చాలా లాభాలు అన్నీ కలుగుతాయి చాలా గ్లామర్ ఉంటుంది కొత్త కొత్త ప్లేసులు చూడగలుగుతారు అక్కడికి వెళ్ళినట్లయితే ఓ డాలర్కి డెబ్బై రూపాయలు అక్కడ అదే పెద్ద it makes a big difference మీరు చేతిలో పది రూపాయలు పది రూపాయలు పెట్టుకున్నారనుకోండి దాని విలువ ఏమో ఉండదు అదే పది డాలర్లు పెట్టుకున్నారు రెండు కంటలు ఒకలాగే ఉంటాయి పది డాలర్ కంటే తొందరలు అది చాలా లైట్ గా ఉంటుంది మన పది రూపాయల కైతంలాగే ఉంటుంది మన వెయ్యి రూపాయల నోట్ ఇంత ఉంటుంది పది రూపాయల నోట్ కంటే పెద్దది ఉంటుంది అక్కడ one dollar note hundred dollar note same size ఉంటుంది సేమ్ సైజ్ ఉంటుంది సేమ్ సైజే కాదు సేమ్ టైప్ లో ఉంటాయి అంటే మీరు పట్టి చూస్తే కానీ కొంచెం చెప్పాలని గట్టిగా ఉన్నవాడికి వన్ డాలర్కి హండ్రెడ్ డాలర్కి తేడా నేను ఒకసారి ఏదో కాఫీ ఏదో కొన్నా ఎయిర్పోర్ట్ లో నా షాపింగ్ అంతా ఎయిర్పోర్ట్ లోనే ఉంటుంది మోస్ట్లీ అప్పుడప్పుడు ఇక్కడ అక్కడ కూడా ఉంటుంది మూడు డాలర్స్ ఇవ్వాల్సి వచ్చింది మూడు డాలర్స్ ఇచ్చా మూడు డాలర్స్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతున్నా వాడు నన్ను వాడు పరిగెత్తుకొచ్చాడు వెనక ఇది టెన్ డాలర్స్ నోట్ల బాబు నువ్వు వన్ డాలర్ అనుకుని ఇచ్చావు నాకు రిటర్న్ చేశాడు అప్పుడు మళ్ళీ జేబులోకి తీస్తే కరెక్టే అంటే టెన్ డాలర్ నోట్ అది పుచ్చుకుని మళ్ళీ వన్ డాలర్ నోట్ అది ఆనెస్ట్ కదా ఎందుకంటే వన్ డాలర్కి టెన్ డాలర్కి తేడా ఉండదు హండ్రెడ్ డాలర్ కూడా తేడా ఉంటుంది కాబట్టి అమెరికా వెళ్ళారంటే ఆ డాలర్లో రోడ్లు జోన్లు సో ఇక గ్రేటర్ ప్రివిలేజ్ ఇవన్నీ లాభాలు ఇంకా నష్టాలు నేను చెప్పడం ప్రారంభిస్తే వీడు అమెరికా ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటాను నేను అలాగే అనుకుంటున్నాను నేను అనుకోవడం కాదు నేను అలాగే అనుకుంటాను అన్ని ప్రివిలేజెస్ ఉండి కూడా నాకు దాన్ని కంప్లైంట్లు ఎవరికి ఉండవు అమెరికా వెళ్ళేవాడికి ఎవరికి నాకు దాన్ని కంప్లైంట్లు ఉండవు పుణ్యపాపములు సుఖ అలాగే ద్వంద్వాలు అలా ఉంటాయి పుణ్యపాపంలో అలాగే ఉంటాయి తీర్థయాత్రలు చేసే వాళ్ళకు కూడా పుణ్యాలు ఉంటాయి పాపాలు ఉంటాయి కార్బన్ ప్రింట్ అని ఉంటుంది మీరు బస్సు ఎక్కి చార్ధామ్ వెళ్ళొచ్చారు మీ బస్సు చార్ధామ్ హిమాలయాల్లో వెళ్ళొచ్చినందుకు కాను ఆ హిమాలయాల్లో మీ బస్సు ఒక టన్ కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేసి వచ్చింది మీ బస్సులో నలభై మంది ఉన్నారు అంటే మీరు ఒక్కొక్కరు ఎంతంత కార్బన్ డైఆక్సైడ్ హిమాలయాల్లో క్రియేట్ చేశారన్నమాట two hundred fifty KGs carbon dioxide ఒక్కొక్కడు అక్కడ ఈ బస్సు మూలంగా క్రియేట్ చేసి వచ్చారు దానివల్ల అక్కడ ఉండే పశుపక్షి పశుపక్ష్యాదులకు మానవులకు చెట్టు చేపలకు హాని కలుగుతాం మరి ఆ మేరకు పాపం మీకు వస్తుందా రాదా అంజనే శ్రీకృష్ణుడు అన్నాడు సర్వారంభా హి దోషేణ ధూమే నాజ్ఞ నివారుతా సో కాబట్టి ఏ పని మొదలు పెట్టినా పుణ్యం ఉంటుంది పాపం కర్త లేని ఉన్నంత వరకు పుణ్యపాపములు ఇంగి తీరు సమానంగా ఉండకపోవచ్చు హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ కర్తృత్వమే లేని చోట పుణ్యపాపములు ఉండనే ఉండవు కాబట్టి అపహత పాపం ధర్మాధర్మవర్జితం ఇంకా ఏమిటో తెలుసిన అభయం ఈ అభయం గురించి మన పదిహేనో అధ్యాయం గీత పూర్తి అయిపోయింది అర్హవ ధైర్యం మొదలు పెట్టబోతున్నాను మథోద్రి పాఠం ఏంటి అక్కడ యావేరా గురించి చెప్తాను ఇప్పుడూ కూడా శాస్త్రాలలో భయం గురించి చెప్తున్నారు భయం హి నామ అవిద్యార్ కార్యం అని నా ఇది మేరు మనసులో వెతికుతు పో ఈ వాక భయమనేది ఉండితే జ్ఞానం వస్తుంది భయం అనేది అజ్ఞానం వల్ల భయం ఉంది తెలివితేటలు ఉండడం అనేది సంభవమే కాదు ఇప్పుడు చూడండి భయం ఎలా ఉంటుందో చూడండి ఒక గర్భిణి గర్భిణి నన్ను దండం పెట్టింది ఏమో పర్వాలేదు చాలా శుభం అన్నాను స్వామి ఆశీర్వదించాను ఆశీర్వదించాను ఏం ఆశీర్వదించాను ఆశీర్వదనం అయిపోయింది కదా మార్గబోసితును కుంగౌడికి ఆశీర్వచనం చెందలేరు అంతేమేమన్నది యోహానాబతుకుని మీకు అగుంటే అసలు అగుంట ఆశీర్వచనాని కోరే సందర్భమేవో చి డాక్టర్ విజ్ఞావం చెప్పేయించుకున్నారారు అంత బౌవున్నది ఎవ్రీథింగ్ ఇస్ ఫైల్ ప్రతినలా చెకింగ్ అవుతోంది is no issue but there is about retire అవుతాడు ఓ మూట చిన్న పెద్ద ఓ మూట బ్యాంకులో పెట్టుకుంటూ చిన్న పెద్ద చిన్న పెన్షన్ వస్తూ అయినా కూడా మనకు ఆర్థికంగా స్తోమత సరపడుతుందో సరపడదు అని ఒక సరంత నెలకోసారి పోస్ట్ ఆఫీస్ దగ్గర రిటైరీస్ అందరూ కలుసుకుని డబ్బులు వసూలు చేసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళందరి హృదయాల్లోకి మీరు తొమ్మిది చూడగలిగితే ప్రతి వాటి హృదయంలో ఓపిక భయం అవిద్యాత